కీర్తన సంఖ్య మూడు వందల తొంభై మూడు విధి నిషేధములకు వెరవగ పని లేదు మధుసూదనని మన్నన దాసుడైతే విడువరాని ధర్మ విధుల పురుషులను విడిచి గోపికలు విచ్చన విడిబడి నిన్ను తగులుటే పరమధర్మమాయ ఎడయునితర ధర్మాలిక నేటికయ్యా మానరాని కర్మ మార్గములటు మాని పూనినయతులే పూజ్యులట నీ నారాయణ నియతే ధర్మమాయ ఈ నిజమొకటియు నెరగగవలయు ఇన్నిటా శ్రీ వెంకటేశని దాసుడై ఉన్న విచారాలనుదుగనేలా నిన్ను గూర్చినట్టి నిజభక్తి గలదని తిన్ననై తెలిపేటి తెలివే కలది